ఐదు వందల ఇరవై ఏడవ సంకీర్తన శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి దేవకీసుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి గోవర్ధనధర గోకులపాలక దేవేశాధికతే నమో నమో తామజావన శాంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణో దామోదర శ్రీధర నమో నమో పురుషోత్తమ ఉండరీకాక్ష కరుడధ్వజ కరుణానిధి శ్రీహరి చిరంతనాచ్యుత నరమృగతే నమో నమో